colleagues from the Usmania University. Looking at these seniors, I feel I am relatively young. faculty members teaching by choice or by chance? I do not know. Creativity in teaching. Is it necessary? Why? How to go about it? Talking to a group of people who come from different faculty disciplines, I think it's a tough task. So I am likely to identify certain basic things so that I can create a curiosity or an urge in your mind that let us try to be different. Let us try to be creative. Let us try to spend some more time before we prepare or plan for the teacher. That's the limited objective that I have in my mind and I think I would... my remote is not working. Don't worry. Without zero, what would happen to counting? Answer is evident. You can say, sir, 1 to 9 and repeat. No, then how, how do we repeat? 91? 19? 9 plus 1 cannot be 19. What would happen? The moment we start thinking, we have lots of ideas and lots of questions. With grateful thanks to many sources, a hearty welcome to the creative faculty. Is there any single direction which shows that this is the direction in which we have to move further? I think it is 360 degrees, honestly speaking. But still, just to draw your attention, I have tried to show that as available in one particular direction. Fire burns, gives heat, gives light. But if fire were to be like water, very difficult to imagine. Then the water has a tendency to find its own level. So water will not be moving up. Questions? Teaching for creativity, teaching creatively will lead to creative learning. If we are interested and committed to creating a better society than what we ourselves have inherited, to ensure that the next generation is better than that of the facilities that we had access to when we entered this world, we must think of creativity. If creative learning must take place in the classroom, creative teaching must take place first. Unless the teachers are motivated to be sure that they are better and more creative, we will not be able to achieve this objective. Left brain, right brain, using the whole brain, etc. Einstein has gone on record stating that he has hardly used 12 to 15 percent of his installed capacity barring honorable exceptions, I have a feeling probably we may be using 1, 2, 3 percent or a single digit percentage utilization. Why not we commit ourselves to a higher percentage utilization than what we are presently accomplishing? For various reasons, that's a different issue. In the 21st century, humanity faces some of its most daunting challenges our best resource is to cultivate our singular abilities of imagination, creativity, and innovation. To my mind, these three are very closely related, though we can subtly try to distinguish and say that there is a difference between these three. It is imagination that is more important than knowledge. Imagination helps you to extend, expand, experience, and pursue excellence just knowledge can remain like what we call traditionally in Telugu, Deepam Veliginchi Kunda Bodlinchinattu. That's not going to be of any help to anyone. Endless possibilities. Why? Permutations and combinations. 10 to the power of 12, 1 followed by 12 zeros. 1 lakh crores of neurons, each neuron is as capable as a computer. Look at the total permutations and combinations that are possible. That's why I have used this endless possibilities. Creativity spurs motivation. Without creativity, you cannot motivate, whether it's a factory or a college. Can we motivate our students by simply year after year repeating what we taught right for the past 20 years. Same lesson, same style, same example, excuse me, same jokes. Probably teachers have a habit of noting down the joke which they have to tell at which appropriate time in the left margin or right margin in red ink or green ink or some such thing. And granted, 10th year down the lane, you are going to tell that joke on that day while you are discussing that topic in that chapter. Obviously, if you are motivated, the chances of success will be high. So, creativity ensures better success. Get motivated to be creative get motivated to obtain success and if one starts moving as those uh, teeth of the wheels are uh, what shall i say uh, so arranged that movement of one would automatically result in the movement of the other wheels there was light and then someone thought of electricity then the bulb and all that story of thousands of experiments that failed before he finally thought of a bulb మనం ఇప్పుడు బల్బు నుంచి మళ్లీ కొవ్వొత్తుల యుగానికి వెళ్తున్నాం మనం పవర్ ఫెయిల్ యూస్ వల్ల ఏంటి దౌర్భాగ్యం అవును by the way I'm in the habit of adding Telugu I think all of you can follow or any particular difficulty no difficulty వృద్ధి సమృద్ధి సంపద అభివృద్ధి సప్లసెస్ జనరేట్ చేసుకుని యాంటిసిపేటెడ్ డిమాండ్ కన్నా సప్లై షుడ్ ఎక్సీడ్ ప్రిసీడ్ అనేటువంటి ఆలోచన విస్మరించినందువల్ల సంస్థలు మూతబడుతున్నాయి జనం రోడ్ల మీదకి వస్తున్నారు విప్లవ భావాలు ఎక్కువవుతున్నాయి మంచికైతే సంతోషమే దోచుకోవటానికి మనుషులు సిద్ధపడుతున్నారు చైన్ స్నాచింగ్లు ఎక్కువవుతున్నాయి ఇన్స్టెంట్ గోల్డ్ లోన్ బోట్స్ ఎక్కువవుతున్నాయి ఈ రెండింటికి ఏమన్నా పాజిటివ్ కోరేషన్ ఉందో లేదో నాకు తెలియదు ఏముంది ఇలా గుంజేసి అలా వెళ్తే డబ్బు ఇచ్చేస్తాడు కదా దోచుకోవటం ఎక్కువవుతోంది ఎప్పుడో శ్రీశ్రీ ఎందుకన్నాడో తెలియదు గాని నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం దాన్ని ఇంకా కన్సాలిడేట్ చేసి స్టెబిలైజ్ చేస్తున్నాం మరి ప్రజాస్వామ్యంలో ఉండదగ్గ ఆలోచనలా ఇవి అందరికీ అన్నీ కావాలంటే ఆలస్యాలు అవ్వచ్చు కానీ దోచుకోవటం మాత్రం జరగకూడదు ఏది న్యాయం ఆలోచిస్తే ముందు అనేకమైన ప్రశ్నలు ఉదయిస్తాయి నా దృష్టిలో ప్రశ్న ఉదయించటమే క్రియేటివిటీకి తొలిపెట్టు అసలు ప్రశ్నించటమే అలవాటు లేకపోతే బద్దకిస్తే సమాధానం తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత సిలబస్లో లేదు కదా అని అనుకుంటూ ఉన్నట్టయితే ముందుకెలా వెళ్తాం అనేటువంటిది నా ప్రశ్న ఇది ఏం చేయాలమ్మా ఇగ్నోరా ఈ స్లాట్ తయారు చేస్తున్నప్పుడు ఇది ఇక్కడ ఉండింది ఎక్స్క్యూస్ మీ ఎలా చెప్పాలా అని చెప్పని అనుకున్నాను కొవ్వొత్తి వెలుగు అక్కడి నుంచి బల్బు ఆ తర్వాత శూన్యం కనబడుతోంది నాకు ఆలోచనకు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేస్తే ఇప్పుడు నాకు చెప్పడం అవుతోంది అంటే నేనేమంటున్నానంటే ఉదాహరణ మంచిది కాదు కానీ కార్డ్స్ ఆడతాం కదా పేక ముక్కలు అవే యాభై రెండు మారవు each time we distribute and deal permutations and combinations are so many అంత వెరైటీ ఉన్నందుకే వ్యసనం వైపు దారి తీస్తుంది అది సరే బ్యాడ్ ఎగ్జాంపుల్ అని నేను ముందే చెప్పాను అంటే ఆలోచన ఏమవ్వాలి మనకి ఆ పాసిబిలిటీస్ ఎండ్లెస్ పాసిబిలిటీస్ అటు గనక మనస్సును గనక దృష్టి పెడితే will be searching for better alternatives or at least more alternatives బెటరో కాదో మనకు ఎలా తెలుస్తుంది తర్వాత తెలుస్తుంది అది జిక్సా పజిల్లో చిన్న చిన్న ముక్కలు అవన్నీ సరిగ్గా అమరిస్తేనే ఒక అందం ఒక పొందిక ఒక ఆకారం ఒక అర్థం ఒక పరమార్థం ఏర్పడతాయి ఆలోచనలన్నీ తలపులే ఈ తలపులన్నీ కోరికలు కావచ్చు ఈ తలపులన్నీ కలలు కావచ్చు ఈ తలపులన్నీ కలలను సాకారం చేసుకుంటే సాధ్యం అవ్వచ్చు సాధ్యం కాకపోవచ్చు ఒక జనరేషన్ కు సాధ్యం కాకపోతే కొనసాగింపుగా తర్వాత జనరేషన్ వాళ్ళు they will start where you have left instead of starting right from the zero ఎన్ని దిక్కులు వెళ్ళాలి ఆలోచనలు అన్ని దిక్కులకు వెళ్ళాడు నిజానికి ఒక్కొక్కసారి గతం గురించి పునరాలోచిస్తే భవిష్యత్తు ఇంకాస్త స్పష్టంగా కనబడుతుంది గతం గురించి తెలుసుకోవలసిందేముంది అనుకున్నప్పుడు హిస్టరీ టీచర్లు చెప్పేటట్టు if you ignore history repeats its మళ్లీ మాటిమాటికి అవే తప్పులు చేసుకుంటూ పోతే ప్రగతి ఎలా ఏర్పడుతుంది అగ్గిపుల్లలో రగిలే గుణం మండే తత్వం ఆ భాస్వరం వల్ల ఉంటుంది నిజానికి అక్కడ ఉండగా అగ్గిపుల్ల వెలిగించడం తప్పు ఎందుకంటే చిన్న స్పార్క్ పడినా మిగిలినవన్నీ తగలబడిపోతాయి సంపద వృధా అవుతుంది ఆర్టిస్ట్ ఎవరు సృష్టించారో గాని stand out be different be thinking sir the purpose for which you been created ఇలాంటి ఆలోచనలతో ఆ బొమ్మ సృష్టించబడిందేమో అని నాకు నచ్చింది కాబట్టి కొట్టేశాను ఏం కనబడుతున్నాయి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది స్తంభాలు ఆ స్తంభాల నీడలు ఒక దృశ్యాన్ని అందరూ చూస్తారు చూసే సామర్థ్యం ఉన్న కళ్ళకి అదే కనబడుతుంది కానీ కొంచెం ఆలోచిస్తే అందులో అందాలు కనబడతాయి ఈ అందాలను అన్వేషించే మనస్తత్వం మనకు ఉన్నప్పుడు కొత్తవి తెలిసొస్తూ ఉంటాయి మామూలు పిల్లలు రాసుకునే ఎక్సర్సైజ్ నోట్ పుస్తకం ఫోటోగ్రఫిక్ ట్రిక్కే కాదనను చించిన ఒక కాగితం బహుశా మనకు చిన్నతనం గుర్తు రావచ్చేమో వానలు పడుతూ ఉన్నప్పుడు అర్జెంటుగా నోట్ పుస్తకాలలోంచి కాగితాలు చించి పడవలు చేస్తే అమ్మ కోపడేది రెండు పెన్సిల్ ముక్కలు అలలలాగా ఆ ప్యాటర్న్ అంటే మనం కుంచె పట్టుకునో పెన్సిల్ తీసుకునో వేస్తేనే బొమ్మలు అవుతాయా ఫోటోగ్రఫీ సహాయంతో చేయలేమా చేసే ప్రయత్నం చేస్తే ఒక ఆలోచన మరో పద ఆలోచనలకు దారితీస్తుంది కదా బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్స్ మధ్యలో ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసరికి అసంకల్పితంగా ట్రయాంగిల్స్ క్రియేట్ చేస్తున్నాం స్క్వేర్ ట్రయాంగిల్ సెట్ అవుతాయి మధ్యలో మడిస్తేనే కదా creativity is allowing yourself to make mistakes or is knowing which ones to keep ఇది ఆయన రిమోటా బాబు అమ్మమ్మ నాకెందుకది నేను మొదలెట్టాక ఆపేంత వరకు నాకు అక్కర్లే ఇక్కడే నాకు రైట్ మామూలుగా నేను నాకున్న సమయంలో నా సెషన్స్ ను కాస్త ఇంటరాక్టివ్ గా చేస్తా ఎందుకంటే మాట్లాడే అలవాటున్న ఈ ప్రొఫెషన్ కి వినటం అనేటువంటిది పెద్ద శిక్ష సాధారణంగా వింటూ ఉన్నప్పుడు మన పార్ట్ అంటూ ఉండదు కాబట్టి నిద్రొచ్చే ప్రమాదం ఉంటుంది మార్నింగ్ సెషన్ కాబట్టి మీరు నేను బతికిపోయాం గాని ఇదే ఆ పెరుగన్నము స్వీటు ఇవన్నీ తిన్న తర్వాత ఉండే సెషన్స్ ఉంటాయే ఓ చాలా అద్భుతంగా ఆనందమయంగా ఉంటుంది ఈ టేబుల్ ల్యాంప్ యొక్క డిజైన్ చూసి మీలో ఎవరైనా మామూలే మన ఇళ్లలో ఉంటుంది మధ్య మానేసాం అనుకోండి అది వేరే సంగతి ఏమిటి దాని ప్రత్యేకత ఏదైనా ఒకటి రెండు వాక్యాలు చెప్తే విని సంతోషిస్తాను ఈ టేబుల్ కు ప్రత్యేకత ఏమిటి ఆ డోమ్ ఉన్నందువల్ల ఫోకస్ ఒక చోట పడుతుందమ్మా బాగుంది దాన్ని కొంచెం ఇటుపక్కకి అటుపక్కకి తిప్పొచ్చా తిప్పొచ్చు పైకి కిందకి తిప్పొచ్చా కుడి ఎడమకి తిప్పొచ్చా అష్టదిక్కులు తిప్పొచ్చా దశ దిశలు తిప్పొచ్చా కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఆపరేషన్స్ తో దశ దిశలా తిప్పేందుకు అవకాశం కల్పించాడు ఆ ఇంజనీర్ కొత్త కాన్సెప్ట్ ఏం కాదు మామూలుగా మనం ఏమైంది ఇక్కడ ఇక్కడ పెట్టాము కొంచెం ఇటు కొంచెం అటు అనుకుంటాం నిజానికి గనక if you want to use it you can turn it backwards forwards left right దశ దిశలు అంటే ఒక వస్తువు చేత మరింకింత పని రాబట్టుకునే చాతుర్యం డిజైన్ లో ఉండవలే ఇంప్లిమెంటేషన్లో ఉండవలే ఆ రెండు చెక్ చేసుకున్న తర్వాత మొదటి ప్రోటోటైపే సక్సెస్ఫుల్ గా కాకపోవచ్చు తర్వాత ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి మనం చేశాక ఇంకోటి కూడా మనకన్నా బాగా తెలివైన వాడు ఇంకా చక్కగా కాపీ కొడతాడు అది వేరే విషయం out of 84 lakhs of species which one is the most creative ma human beings అనుమానాలు ఏమైనా ఉన్నాయా మిగిలిన వాళ్ళు ఎవరికి ఆన్సర్ తట్టలేదా లేక మనకెందుకులే ఎవరో ఒకటి చెప్తారని ఊరుకున్నారా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కలిసి గాని విడివిడిగా గాని గతంలో గాని నా అంచనాల మేరకు భవిష్యత్తులో గాని మనిషితో కంపీట్ చేసే సామర్థ్యాన్ని కలిగి లేదు అది వాళ్లకు శాపం అవునో కాదో నాకు తెలియదు గాని మనిషికి మాత్రం వరమని చెప్పగలను ఆ వరాన్ని వాడుకుంటున్నారా అనేదే ప్రశ్న you stop learning you stop developing అందుకే life long loyal love for learning అని చెప్పని చెప్తారు what when why where who how these are the questions and the answers that you obtain final ఆన్సర్సా కాకపోవచ్చు వర్కింగ్ డెఫినేషన్ లాగా సజెస్టెడ్ ఆన్సర్స్ అవ్వచ్చు కానీ దానిలో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి it allows you to take the next step you may be right you may be wrong but you are giving your commentary or your explanation for that. Regarding any topic, if we get habituated to use these suggested questions, what do you know? How do you know what you think you know? What would you like to know? Do you know what you thought you knew? What new information have you learned? మామూలుగా మనకు మన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చెప్పినటువంటిదంతా పాస్ అయిన ఆ టీచర్లు నిజానికి స్కూల్లో చేరిన తర్వాత ఇంప్లిమెంట్ చేయలేరు చెయ్యరు అని జనం అంటారు నేను బీఎడ్ చదవలేదు స్కూల్లో పనిచేయలేదు కాబట్టి నాకు వాస్తవాలు నాకు తెలియవు నా అంచనా మేరకు నేను చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నేను చెప్తున్నటువంటిది ఈ సంవత్సర కాలంలో మీలో ఎవరైనా ఒక ఫైవ్ పర్సెంట్ అన్నా ప్రయత్నం చేస్తారా అన్నది పరమాత్మ కుదిరిపెడతాను నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నాను కొత్త ధనం కోసం గనక పాకులాడకపోతే ఆది మానవుడు వేసిన తొలి మెట్టు దగ్గరే ఆగిపోయి ఉండేవాళ్లం మనం సాధించిన ఇంత ప్రగతికి ఏది కారణమో గమనిస్తే సాధించవలసిన ప్రగతికి ఇదే పునాది అవుతుందనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించగలుగుతాం accept that any your is a key to success especially when you learn from it failure అన్న పదం వాడొద్దు అని అంటారు అదే సార్ అంటే పాజిటివ్ అవుట్కమ్స్ నెగిటివ్ అవుట్కమ్స్ అని రీడిఫైన్ చేయి పాజిటివ్ అవుట్కమ్ వస్తే ప్లస్ వన్ నెగిటివ్ అవుట్కమ్ వస్తే where you are plus you also have added some knowledge that this does not work why the fail was there any lack of seriousness on our part contingency planning లో ఏమన్నా దెబ్బతిన్నామా అసెంప్షన్స్ లో వేరియబుల్స్ లో ఏమన్నా మార్పు వచ్చిందా ఎందుకు వచ్చిందనేటువంటి ప్రశ్న మనం వేసుకోకపోతే అంటే unless we learn from the failure then it's a real failure I'm sure many of you know this nine dots puzzle. How many of you do not know? If you raise your hands, I'll spend few more minutes. Otherwise, I'll skip that. తెలియదని చేయెత్తున్నారమ్మా మిగిలిన వాళ్ళందరూ తెలిసి తెలియక చేయెత్తటం లేదేమోనని నా భయం తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళకి తెలియదు ఎప్పుడు అంతే సమస్య ఒకసారి చూడండి మీకు ఇచ్చి మీకు ఇచ్చినటువంటి నోట్బుక్ లో తొమ్మిది చుక్కలు చక్కగా మీరు ముగ్గులు పెడుతున్నప్పుడు ముందు చుక్కలు పెట్టే కదా ముగ్గులు పెట్టేది నేను సజెస్ట్ చేసిన ఆకారంలో తొమ్మిది చుక్కలు పెట్టండి మొదటి వరుసలో మూడు కరెక్ట్ గా దాని కింద మరో మూడు కరెక్ట్ గా దాని కింద మూడో సెట్ ఆఫ్ మూడు చుక్కలు తొమ్మిది చుక్కలు పెట్టిన తర్వాత మీరేం చేయాలంటే పెన్ను పేపర్పై పెట్టిన తర్వాత లిఫ్ట్ చేయకుండా అంటే at a stretch unbroken continuity four straight lines లో తొమ్మిది చుక్కలు కలపాలి the task is join all the nine dots with four straight lines in one go ఒక రెండు ఛాన్సెస్ నేను మూడు నాలుగు నిమిషాలు టైం ఇస్తాను మీ ఇష్టం ఒక రెండు ఛాన్సెస్ ట్రై చేయండి వచ్చేసిందమ్మా వస్తే ఆన్సర్ ముందు ఆన్సర్ తెలుసాను తొమ్మిదో చుక్క ఏమైంది మీ ఇష్టం డ్రా చేయండి తెలకాయతం తీసుకోండి డ్రా చేయండి ఎవరొద్దన్నారు all the freedom is given to you to make mistakes and learn from the mistakes ఐదు లైన్లు అవ్వలా అమ్మా ఫైవ్ లైన్స్ అయ్యాయి ఫైవ్ లైన్స్ అయ్యి ఫోర్ లైన్స్ అని చెప్పా కదా ఫోర్ స్ట్రైట్ లైన్స్ కర్వ్స్ కాదు సర్కిల్స్ కాదు స్ట్రైట్ లైన్ కు ఒక shortest distance between any two points అనే డెఫినేషన్ ఒకటి ఉంది కదా తెలిసిన వాళ్ళు ఎవరో చేయొద్దండి దోస్ హావ్ అంటే మేబీ లెవెన్ అండ్ ఫర్గాట్ అని కూడా అనొచ్చు మా దుర్గా ఎక్సెప్షన్ నా తెలుసులే up to you go beyond or come from the top or dig from the bottom ఓ మీ ఇష్టం తల్లి ఓకే తెలిసిన వాళ్లకు తెలుసు తెలియని వాళ్లకు తెలియదు పక్కనట్టు పెడదాం ఇప్పుడు ఆలోచిద్దాం ఎందుకు చేయగలిగాము ఎందుకు చేయలేకపోయామని గనక మనం ఆలోచించినట్టయితే the test calls for you to join all nine dots using four straight lines without lifting your pen from the paper you had just two chances and I'm sure some of you had tried it out ఈ తొమ్మిది చుక్కలు ఒక పద్ధతిలో ఏర్పాటు చేసినందువల్ల మన మైండ్ కండిషన్ అవుతుంది బౌండరీస్ ని డిసైడ్ చేస్తోంది ఆ చుక్కల మీద నుంచే స్టార్ట్ చేయాలని చుక్కల్ని కలపాలని అనుకుంటున్నంత వరకు మీకు సొల్యూషన్ అసంభవం ఆ ప్రశ్న కనుక మాకు అర్థమైనట్టయితే now I will show you the answer you can try later this is called as out of the box thinking అని చెప్పని అంటారు లాటరల్ థింకింగ్ అని అంటారు did you think beyond the box no you are confined don't allow boundaries to constrain creative solutions ఆ బొమ్మ వచ్చాక చూడండి బౌండరీస్ నుంచి బయటపడి ఆ పై నుంచి మొదలుపెట్టి ఒక డయాగ్నల్ లైన్ తో స్టార్ట్ చేసి you can go towards top or towards right అనుకోండి మీ ఇష్టం ఆ four straight lines I have not violated any rule there is no trick language twist ఏమీ లేదు ఇందులో తొమ్మిది చుక్కలు కూడా మీరేం చేశారు నిజానికి మీరు గనక ఆలోచించినట్టయితే ఈ మొదటి లైను ఆ తర్వాత ఈ మూడో లైను బియాండ్ ది బౌండరీస్ వెళ్లినప్పుడు మాత్రమే తొమ్మిది చుక్కలు మనం రాయటం కలపటం సాధ్యమైంది ఆలోచించండి each constraint compels you to think creatively నేను చెప్తున్న పాయింట్ అది కన్స్టెంట్స్ కనుక లేకపోతే ఏముంది అందులో ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఐదు లైన్స్ అందరు చాలా మంది చేశారు ఏముంది one two three four five challenge ఎప్పుడు వస్తుంది when it is not easy ఐదు లైన్లతో అందరూ తొమ్మిది చుక్కల్ని కలపగలరు నాలుగు లైన్లలోనే కలపమన్నప్పుడు వస్తుంది ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే మనం మెదడుకు పదులు పెట్టుకుంటున్నట్టు లెక్క beside the star what else can be seen ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మాకు సి అనే ఆల్ఫబెట్ ఎస్ఈఏ సి అని ఎస్ఈఈ సి e e, అని ఇవన్నీ మా బుర్రలోకి వస్తున్నాయి కానీ ఆ సి ఇంకా కనబడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేతులు అసలు నిజానికి స్టార్ అనేటువంటిది వ్రాయాలని ఇంత హంగామా చేయలేదా పెద్ద మనిషి సీ అనేటువంటి ఇంగ్లీష్ ఆల్ఫబెట్ తీసుకుని ఒక పద్ధతిలో అమర్చటం వల్ల ఆ ఐదు కూడిన చోట స్టార్ అనేటువంటిది ఏర్పడింది మీకు అర్థమవుతుందా నిజానికి వచ్చి స్టార్ వేయాలంటే ఇంత తలనొప్పి ఎందుకు ఇంత వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ ఎందుకు అక్కర్లా అంటే arranging rearranging and looking get it from a different angle is like you to give you something new Have you ever tried anything new in the recent past in teaching? I'll be happy if any one of you can share your idea or experience. Recent past అంటే ఎగ్జామ్స్ కదా సార్ వాల్యుయేషన్ కదా సార్ అని చెప్పకండి ఈ జనవరి రెండు వేల పదమూడు నుంచి సిలబస్ కంప్లీట్ ఏదో ఫిబ్రవరో మార్చో ఎప్పుడో కంప్లీట్ చేసుంటారు సిలబస్ కంప్లీట్ చేసే ముందు ప్రతి సంవత్సరము చెప్పింది రీప్లే నా లేక కొత్త ప్లే నా మెకానికల్ గా జీవిస్తే జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతాం ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పకండి సార్ అంటే నేనేం చేయలేదు ఆ క్షణంలో ఆ నోట అలా పలికింది అంతే will be missing a great deal ప్రతిరోజు ఒక పైమెట్టు కోసం ప్రయత్నం చేస్తే వచ్చే ఆనందం బోర్ కొట్టి ఇదే నా జీవితం ఇంతేనా జీవితం ఇవేనా బాధ్యతలు ఇవేనా కన్నీళ్లు ఇదేనా దరిద్రం చీ వద్దు దాని నుంచి ఎంత దూరం జరగడానికి ప్రయత్నం చేస్తారో ప్రయత్నం చేయ ఆ చిలుక మనుషులు ట్యాప్ తిప్పుతూ ఉంటే చాలాసార్లు చూసింది దాహం వేసింది మనుషులకే నీళ్లు కరువవుతున్న నాగరికత మంది ఆ ట్యాప్ కు రివర్స్ శీర్షాసనం వేసి తనకున్న కాలు కం చెయ్యి అదేమిటో మనం ఏమనాలో నాకు తెలియదు ఆ ట్యాప్ తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఆ లోపల ఏమన్నా ఒక చుక్క మిగిలిందేమో తన పొట్టక ఆ చుక్క చాలు గ్లాసు రక్కలా దానికి నీళ్లు ప్రయత్నం చేస్తుంది necessity is the mother of invention knowledge is power but action gets things done తెలుసుకోవటం యొక్క ప్రయోజనం ఏమిటి to apply it to put it to use why creativity is important to create a better future education science maths creativity అంతా గనక ఆలోచిస్తే economy new jobs innovation new business an upward opening spiral can be initiated నిరంతర విస్తరణ అభివృద్ది పురోభివృద్ది ఊర్ధ్వగమనము వీటన్నింటికి అవకాశాలున్నాయి అక్కడ అది విస్మరిస్తే కుచిక్చుకుపోవటం అవుతుంది ప్రభుత్వం మీద విసురులని కాదు గాని రూపాయికి బియ్యమని ఇంకోటేదో తొంభై తొమ్మిది తొంభై రూపాయలకే తొమ్మిది రకాల కూరలని ఇలాంటి రకరకాల పథకాల వల్ల మనుషుల్ని మనం కర్తవ్యోన్ముఖుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నామా బద్ధకాన్ని బలహీనతను పెంచుతున్నామా నాకు తెలిసినంత మటుకు ఒకరిద్దరు మిత్రులతో చర్చిస్తే ఈ మన పేర్లు ఎందుకు కానీ అదేదో రోజ్గార్ యోజన అని చెప్పి ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఇన్ని రోజులు పని చేసినా పని చేయకపోయినా పని మేము చూపిస్తాం చూపించకపోతే తప్పు మాది నీకు ఇంత రూప ఇంత డబ్బు నీకు ఇచ్చేస్తామన్నందువల్ల ఏం జరుగుతున్నదట అంటే గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వ్యక్తులు దొరకటం లేదు రెండు సరిగ్గా పనిచేయటం లేదు మూడు నాకు తెలిసినప్పుడు తెలిసినంత మటుకు నా చిన్నతనంలో ఆరు ఆరున్నర కల్లా కన్స్ట్రక్షన్ వర్కర్స్ స్టార్ట్ చేసేవాళ్లు పని మీరు చెప్పేశారు కాబట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇప్పుడు నేను అనేది ఏమిటంటేనమ్మా దేవుడు మనకు చదివిచ్చి అవకాశం ఇచ్చినందుకు చక్కగా బట్టలేసుకుని ఫ్యాన్ కింద కూర్చుని పాఠాలు చెప్తున్నాం కర్మ కాలితే మనం వాళ్ళతో పాటు క్యూలో నిల్చుని ఉండేవాళ్ళం నేను అనేది ఏమిటంటే ఆ దశ నుంచి పైకి రావటానికి కావలసిన అన్ని అవకాశాలు అందరికీ ఇస్తూ ఎవరికి తగ్గ పని వారికి ఇవ్వగలిగిన వ్యవస్థ కావాలి ఐ సర్జను చక్కగా ఆపరేట్ చేస్తాడు కదా అని నాకు చెప్పులు కుట్టి పెట్టవయ్యా అంటే నా సంస్కారాన్ని తెలుపుతుంది ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఒక వ్యక్తిలో ఉన్న సామర్థ్యాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ బహుజన హితాయ బహుజన సుఖాయ వీలున్నంత ఎక్కువ మందికి ఉపయోగపడేందుకు ఈ సమాజం సిస్టమ్స్ ను సృష్టించుకోవాలి లేకపోతే నష్టపోతున్నట్టు లెక్క వాట్ డూ యూ సీ కొందరు చూసే ఉంటారు చూడని వాళ్ళు చెప్పండి తెలిసిన వాళ్ళు చెప్పొద్దు ఏం కనబడుతోంది మీలో యంగెస్ట్ ఎవరు ఏదో మీ ఇద్దరు కాస్త యంగ్లా కనబడుతున్నారు ఐ మీన్ రిలేటివ్లీ స్పీకింగ్ వేరే వాడు వేరే అర్థం మాకండి ఏమమ్మా I want one of you to react what do you see ఏదో ఒకటి పాపం తాగుతోంది అమ్మాయి బాగుంది ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉన్నందువల్ల ఆ అమ్మాయి ముక్కు పెదవి అవన్నీ మనం కనబడుతున్నాయి తప్పే ఉంది తెలియనప్పుడు ఇలానే ఆలోచిస్తాం మనం తెలిసిన తర్వాత మనకు అర్థమవుతుంది ప్రింటెడ్ ఈ గ్లాసులో ఎవరు తాగినా ఈ ముక్కు ఈ పదవే కనబడుతుంది మనిషి యొక్క ఒరిజినల్ ముక్కు ఒరిజినల్ పదవి కనబడదు అంటే మామూలుగా గ్లాసులు తయారు చేసే వాళ్లలో ఒక కంపెనీ వాడు వాడు he wanted to create a market different from the rest of the crowd so వాడు ఆలోచించి ఏం చేశాడు అంటే చక్కగా ముక్కును పై పదవి ప్రింట్ చేశాడు సో ఈ బొమ్మ చూసేంత వరకు మనకు తెలియదు so what do you see and what do you feel now when the truth is revealed A B C D లో అక్షరాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఆరు ఏమైనా పెరిగా ఎప్పుడో nineteen forty seven forty eight లో అక్షరాభ్యాసం అయింది ఇంత అభివృద్ధి చెందిన నాగరికతలో పెరుగుంటాయేమోనని నాకు భయం వేస్తోంది పెరగల అక్షరాలు వర్డ్స్ ఎన్నున్నాయి ఎన్ని సెంటెన్సెస్ రాయబడ్డాయి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల పుస్తకాలు వచ్చాయి ఎన్ని లక్షలాది థీమ్స్ మీద వచ్చాయి మళ్లీ ఎండ్లెస్ పాసిబిలిటీస్ మళ్లీ మనకు మరోసారి అర్థం కావటంలా probably If creation does not come to an end, we will be writing thousands and thousands of crores and crores of books on topics which we cannot imagine at this moment. That is the power of 26. ఇరవై ఆరులో ఇంత పవర్ ఉంటే సంగీతంలో ఉన్న సప్తస్వరాలలో ఏ శబ్దానికైనా బాణి కట్టొచ్చు కదా అంటే ఏడింటిలో అంత సంక్షిప్తత ఇమిడి ఉన్నట్టే కదా క్లుప్తత ఆ ఏడింటికి మూలం ఎక్కడో ఒప్పుకుంటే ఆదినాదమనో ఓంకారమనో మరోటో అనుకుంటే ఆ ఒక్క శబ్దం నుంచేగా అన్ని శబ్దాలు వచ్చాయి ఆ శబ్దం నుంచే కదా సంగీతం వచ్చింది ఆ శబ్దం నుంచే కదా భాష పుట్టింది అంటే మూలం గురించి కనుక కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ సాగిపోతున్న దశ దిశ మనకు కాస్త తెలిసొస్తాయి మనకు కాస్త మనం ప్రేరణ కల్పించుకున్న వాళ్ళం అవుతామని చెప్పని అనిపిస్తోంది వద్దా ఏముంది పని చెట్టుకోవటం జిప్ ఓపెన్ చేసి కొరికేయటమే ఏమో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడితే ఇట్లా జిప్ లాక్ ఉన్నటువంటి యాపిల్స్ సృష్టించగలమేమో తెలియదు వీడికి జాగ్రఫీ వచ్చు తీరుకుంది అలా చెక్కినా కూడా నిరుపయోగం కాకుండా యాపిల్ పండు తర్వాత చిరుయొచ్చు అని అనుకున్నాడు కాబట్టి తిరిగ్గా చెక్కారు నాకు బాగానే అనిపిస్తోంది వరల్డ్ మ్యాప్ కొంచెం జాగ్రత్తగా చిక్కాడు కాదు సిజ్లింగ్ వర్క్ మొట్టమొదటి ఆడమ్ అండ్ ఈ వ్యాపులు తర్వాత న్యూటన్ గారి నెత్తిన పడ్డ యాపులు తర్వాత స్టీవ్ జాబ్స్ గారు మనకు చూపించిన యాపులు ఈ మూడు యాపుల్స్ ప్రపంచ గమనాన్ని మార్చాయి ఈజ్ నేచర్ క్రియేటివ్ ఏమన్నా అనుమానమా మరి నేచర్ పుట్టించిన మానవుడు ఈజ్ హ్యూమన్ బీయింగ్ క్రియేటివ్ కానీ many a time we are more destructive than creative interfering with nature interfering with others interfering with established systems instead of improving we are more destructive సరే ఆ కాంటెక్స్ట్ పక్కనట్టు పెడితే మనం సృష్టించిన ప్రతి ఉపకరణము tool is nothing but an extended idea of the operations of the human anatomy camera కన్ను చూస్తుంది చూసుకుని మర్చిపోతాంగా అది నేను పర్మనెంట్ గా పెట్టుకోదలుచుకున్నాను ఎలా కన్ను ప్రిన్సిపుల్ తోనే కెమెరా సృష్టించబడింది మీరేమనుకోకపోతే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం వయసు వచ్చిన వాళ్ళు కొంచెం వయసు వచ్చాక కాస్త కొన్ని క్షీణిస్తాయి కాస్త చెవుడు అది వస్తుంది అప్పుడు కాస్త లావుపాటివి ఆ రోజులో కొంచెం లావుగా ఉండేవి పెట్టుకుంటే వీడు చూడొచ్చేసిందని చెప్పని అందరూ ఇదనేవాళ్ళు ఈ మధ్య బ్లూటూత్ అబ్బో ఎన్ని లక్షల మందికి ఏమొచ్చిందో నాకు తెలియదు ఏమైనా అర్థమైందా నేను చెప్పేది రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు కారు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అవునా అబ్బా అద్భుతంగా ఈ ప్రపంచం మొత్తంతో ఇన్ టచ్ కాంటాక్ట్ లో ఉండాలి ఎవరెప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు ఏ సెల్ ఫోన్ లో ఏ జోక్ వస్తుందో ఏ మెసేజ్ వస్తుందో ఏమొస్తుందో తెలియదు ఇంతటి అవినాభావ సంబంధం ప్రపంచంలో ఒక భాగమై ఆనందంతో జీవించటం అనేటువంటిది చాలా అద్భుతంగా ఈ నాగరికత మనకు నేర్పింది నిజానికి ఒక వస్తువు యొక్క నీడ ఆ వస్తువు ఆకారాన్ని సంతరించుకుని ఉంటుంది కానీ ఏ సర్ఫేస్ మీద ఆ నీడ పడుతోందో మనం గనక గమనిస్తే ఆ తెరిచిన పుస్తకం యొక్క వంపులపై ఆ నీడ పడినందువల్ల నిజానికి గుండ్రంగా ఉన్న యాపులు ఒక హాట్ షేప్ షాడోని సృష్టించగలిగింది నీడకి వస్తువుకి ఉన్న సంబంధం ఇది ఇది మనకు బాగా తెలిసిన అంశం క్యూ అంటే మనం పాటించేది క్యూ మనం అడిగేది ప్రశ్నలు క్యూ అంటే క్వశ్చన్ కదా క్యూ అంటే క్వశ్చన్ సాధారణంగా క్వశ్చన్ అడిగినప్పుడు క్లాసులో మనం ఏం చేస్తామండి ఎవరన్నా కనుక అల్లరి చేస్తూ ఉంటే కమాన్ గడా అని అడుగుతాం దీంతో ఒకటి ఏం జరుగుతోందంటే మిగిలిన వాళ్ళు ఎవరు మమ్మల్ని కాదు కదా అనుకుంటారు నిజానికి ప్రశ్న ముందు అడిగి అటు ఇటు చూసి కనుక మనిషిని పాయింట్అవుట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ అలర్ట్ అవుతారు మమ్మల్ని అడగొచ్చేమోనని ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించడం లేదు why do use this questioning as a disciplining tool నన్ను రాలేదనుకుందాం ఉదాహరణకి అవునా నిన్న రాలేదన్న విషయం నేను పాయింట్అవుట్ చేయాలి అందుకని చెప్పి నిన్నటి పాఠంలోంచి ఒక ప్రశ్న అడిగి ఏ మొహం అలా పెట్టావు నేను రాలేదు కదూ దానికి ఆ ప్రశ్నను వాడుకోవాలి తెలిసింది ఎంత తెలుసో ఎంత అర్థమైందో ఎంత బాగా అర్థమైందో ఇంకొంచెం ముందుకు తోయటానికి ప్రశ్నను ఉపకరణంగా వాడుకోవాలి తప్ప వెనక్కి లాగటానికో నిరుత్సాహపడటానికో మనం వాడుకోకూడదు ప్రశ్న అంటూ ఉంటే సమాధానం ఉంటుంది తెలుసుంటుంది తెలుసుండకపోవచ్చు యాక్యురేట్ అవ్వచ్చు ఇన్యాక్యురేట్ అవ్వచ్చు ఫైనల్ ఆన్సర్ అవ్వచ్చు వన్స్ ఫర్ ఆల్ డిసైడెడ్ కావచ్చు కాకపోవచ్చు మైనర్ కానీ ఈ question and answer mind set లో ఒక్కోసారి క్రియేటివిటీ చనిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ పిల్లలు కాదు స్కూల్ పిల్లల కేసులో కనుక తీసుకుంటే మీ అందరికీ పిల్లలు ఉంటారు ఇంట్లో ఆ లెసన్ ఉంటుంది చాప్టర్ చివరిలో ఐదు ఆరు ప్రశ్నలు ఉంటాయి పెన్సిల్ తీసుకుని స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది answer for question number one అని నేర్పిస్తారు ఆ ఇచ్చిన ఐదు క్వశ్చన్స్ కాక ఇంకొంచెం ఇంటర్ప్రిటేటివ్ గా ఏదన్నా ఒక క్వశ్చన్ కనుక అడిగితే ఇప్పుడు తొంభైలు తొంభై ఐదులు ఫస్ట్ క్లాస్ వస్తున్నటువంటి వాళ్ళకి నలభై యాభైలకు మించి రాదేమోనని నా అనుమానం ఇది ప్రశ్న ఇది జవాబు మిగిలిన పాఠం చదవక్కర్లా జస్ట్ ఈ ఐదు ప్రశ్నలకి ఈ ఐదు స్క్వేర్ పారాగ్రాఫ్ల మధ్య ఉన్న ఆన్సర్ కనుక నువ్వు బైహాట్ చేస్తే చాలు అర్థం ఎందుకు అనవసరం వేస్ట్ ఆఫ్ టైం ఈ రకమైన పద్ధతిలో మనం ప్రొసీడ్ అవుతున్నాం మేము అలానే నేర్చుకున్నాం బహుశా అలానే పాఠాలు చెప్పాం అలానే రిటైర్ అయ్యాం అదంతా వాస్తవమే కాదని కాదు నేను ప్రశ్నించడం ఎందుకో మీరు గమనిస్తే అసలు నిజానికి ఆన్సర్ టు క్వశ్చన్ మెథడాలజీ ఏదన్నా ఉంటే బహుశా క్రియేటివిటీ మూడు పువ్వులు ఆరు కాయలు అవుతుంది ఇది ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను We are our thoughts.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 learning that is taking place if you are interested in improving the quality of learning improve the quality of thinking and quality of questioning ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు ప్రగతికి మూలాధారాలు let's take an example two three ఒక ఇంటర్వ్యూలో అడిగారట ఏమయ్యా given these two numbers what you can make out of them అని సరే మామూలు ఫైవ్ ఫైవ్ ఫైవ్ అన్నారు సార్ నీ ఇంటర్వ్యూ నుంచి బయటకు వెళ్ళాక బయట ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం అడిగారు ఏం అడిగారు అడుగుతారు కాబట్టి ఆఖరి ప్రశ్న వాళ్ళు తెలియనట్టుంది టూ ప్లస్ త్రీ అడిగారు నన్ను అని చెప్పని చెప్పుకుంటూ వెళ్ళారు ముందెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఇట్లాంటి ప్రశ్న అడగటం ఏమిటి అపరెంట్ గా కనబడే ఆన్సర్ కన్నా భిన్నమైనటువంటిది ఏదో అడుగుతున్న వాళ్ళ మనస్సుల్లో ఉండి ఉండవలే అని ఆలోచించి సరే ఒక షార్ట్ పెద్ద మనిషి లోపలికి వెళ్ళాక అందరిని అడిగిన ప్రశ్న ఈ ప్రశ్న అడిగారట అతన్ని కూడా what can you make out of two and three it depends అన్నట్ what you mean by depends అన్నారు ఏముంది sir by addition five by multiplication six by raising it two cube is ఇది eight three square is nine twenty three thirty two two point three three point two two by three three by two అని మొత్తం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నంబర్స్ తో ఎన్ని ఉన్నాయో అన్ని ఎగ్జాస్ట్ చేశారు మరి వాడికి ఉద్యోగం వస్తుందా రాదా రావాలి కదా కానీ వాడు ఆ తర్వాత తర్వాత క్రియేటివ్ అకౌంటింగ్ అని ఇప్పుడు మనం వింటున్నామే న్యూస్ పేపర్స్లలో అలా చాలా నూతన సృష్టిలు చేసి కొంపలంటుకునే ప్రమాదాలు తనకు తన నమ్మిన వాళ్లకు ఏర్పాటు చేయవచ్చు అది వేరే విషయం నేను ఆ క్రియేటివ్ అకౌంటింగ్ గురించి మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నది ది ఎండ్లెస్ పాసిబిలిటీస్ అనేటువంటి ఒక దృష్టిలో పెట్టుకుని వెళ్తే రెండు మూడు ఏమవుతుంది ఐదు అవుతుంది ఓహో తీసేయాలా వన్ అవుతుంది టూ మైనస్ త్రీనా మైనస్ వన్ అవుతుంది అంతేనా మొట్టమొదటిసారి మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్తున్నప్పుడు ఇంత కన్ఫ్యూజ్ చేయకూడదు చెప్పేసిన తర్వాత no come on look at this possible ఆలోచన నేర్పించినట్టేగా ఆలోచన నేర్పించడం అంటే ప్రశ్నించడం నేర్పించినట్టే కదా ఈ రెండు నేర్పిస్తే లెర్నింగ్ నేర్పించినట్టే కదా లెర్నింగ్ వల్ల అబ్జార్ప్షన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో నువ్వు బయట ఎందుకు చేయాలి వంట పట్టిపోతుంది అర్ధరాత్రి తట్టి నిద్ర లేపినా చెప్పగలుగుతాం అప్పుడు మరి ఈ ఏది బంధుల దొడ్డి కాలేజీలకి రెసిడెన్షియల్ ప్రోగ్రాంలకి దెబ్బ తగులుతుంది కాదు సార్ అంటే నా ఆబ్జెక్టివ్ అది కాదు Let us take another example. A question. Four plus five is equal what answer Answer obvious nine nine is equal to four plus five infinite answers ఉన్నాయి మీకు అర్థమవుతోందా నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఫోర్ ప్లస్ ఫైవ్ అన్నప్పుడు five is the correct answer all numbers above all numbers below are decidedly wrong answers కానీ నైన్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఫైనైట్ సిచ్యువేషన్ కాదు ఇన్ఫైనైట్ ఇందాకనే చెప్పిన టూ త్రీలో చెప్పిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నింటినీ అవకాశంగా తీసుకుని నైన్ ఈజ్ ఈక్వల్ టు అని ఒక పెద్ద long list virtually infinite solutions or answers మనం ఇవ్వగలుగుతాం అంటే మనస్సు ఎప్పుడు వికసిస్తుంది ప్రశ్నకు సమాధానం అన్వేషించినప్పుడా ఈ సమాధానానికి ఏది ప్రశ్న అవుతుంది అని అనుకున్నప్పుడా ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఎడమ నుంచి కుడి కుడి నుంచి ఎడమ అటు ఇటు ఎటైనా సరే వెళ్లగలిగేటువంటి సామర్థ్యం కనుక నేర్పిస్తే విద్యార్థులు నోబెల్ లారెట్స్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది people with average intelligence or actively thinking can be much more creative than those who are more intelligent but for some reason are not thinking or have stopped thinking చాలా చాలేవయ్యా మీరు ఇచ్చే జీతాలకి ఇంతకన్నా ఎక్కువ ఆలోచించాలా ఎక్కువ పాఠం చెప్పాలా ఓ ఇరవై ఏళ్ల క్రితం ఈ సెంటెన్స్ లో చాలా బలం ఉండేది కానీ బహుశా నాకు తెలిసిన మేరకు ఈనాడు యూజీసీ స్కేల్స్ ఇస్తున్నప్పుడు ఆ పాతల వాటే సార్ బద్దకమే మేము మళ్లీ పట్టించుకోం ఆలోచించాం అని అంటే మరి ఏమనాలో నాకు తెలియనందుకు మీకేం సార్ రిటైర్ అయ్యారు మీకు బాధరబందీ లేవని మీరు అనొచ్చు సో టూ అండ్ త్రీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను four plus five is equal to what అన్నాను nine is equal to what అన్నాను about solving a problem think how many different ways can I look at it also how can I rethink the way I see it and how many different ways can I solve it. బహుశా ఇంజనీర్స్ కొంచెం చురుగ్గా ఆలోచించగలుగుతారనుకుంటాను పర్సనాలిటీ వేరియబుల్స్ అండ్ క్రియేటివిటీ అన్న టాపిక్ కింద if you can encourage our students to be more passionate positive tenacious energetic has a long attention span, does not like a biased view or prejudice, unique and original, divergent thinking, high self-esteem, looks for various solutions even after a single solution has been found. ఓ ప్రయోగం చేస్తున్నప్పుడు ఒక సమాధానం తెలిసిపోయింది స్టాప్ చేయటం ఒక పద్ధతి maybe there in another thing there in another thing there in another thing that I can do and that would improve అనేటువంటిది మరో పద్ధతి think differently if you always think the way you have always thought you will always get what you have always got same old ideas కొత్తదనం కోసం నూతనత్వం కోసం ప్రయత్నం చేయండి టీచ్ డిఫరెంట్లీ ఎందుకు why think differently so as to teach differently if you always teach the way you have always taught you will always get the same response the same result and there'll be no more progress The creative is the place where no one else has ever been. You have to leave the city of your comfort and go into the wilderness of your intuition. What you will discover will be wonderful. What you will discover is yourself. encouraging creativity. Students who use content in creative ways learn the content well clay ఇచ్చి ఒక సజెస్టివ్ ఆకారాన్ని ఒకటి పెట్టి ఏది నీ చేతులతో చేయి లేదా ఒక పేపర్ ఇచ్చి పెన్సిల్ ఇచ్చి అక్కడ వస్తువు పెట్టి ఓ పది మందిని కూర్చోబెట్టి ఆ బొమ్మను నీవు చూస్తున్న యాంగిల్లో డ్రా చేయి They also learn strategies for identifying problems, making decisions and finding solutions both in and out of school and college. సమస్యను సృష్టించే జనాభాని మనం సృష్టిస్తున్నాం ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కారాల పరిష్కార మార్గాలను అన్వేషించే వ్యక్తులను అంతగా సృష్టించలేకపోతున్నాం ఒక సమస్యకు పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంటే అనేక కొత్త సమస్యలు ఊహించనివి పుట్టుకొస్తున్నాయి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నాం మనం ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది సమాధానం తెలియటం లేదు తోచటం లేదు మనుషులు బాగుపడితేనే కదా ఈ సమాజం బాగుపడగలగాలి ఎప్పటికి బాగుపడుతుంది what can educational institutions do education institution should foster creativity judgment the ability to think and the power of expression తెలిసింది చెప్పగలగాలి మీకు వచ్చిన రహస్యం చెప్తాను మనకు తెలిసింది చెప్పడానికి పూనుకున్నప్పుడే మరి ఇంత స్పష్టత ఏర్పడుతుంది it is only when you start teaching you learn better మనకేదో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్వ్యూలో ఏదో అడిగారు సమాధానం చెప్పాం ఉన్న వాళ్ళలో బాగానే ఉన్నారనుకుని మనకు ఉద్యోగం ఇచ్చేశారు చాలా బాగుంది మొదటి రోజు పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఆ రోజులు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మనం చదువుకున్నది చాలదని మనకు తెలియదని తెలిసొస్తుంది అందరి కేసుల్లో సత్యం కాకపోవచ్చు నా కేసు సంగతి నేను చెప్తున్నాను అసలు ఎలా చదవాలి వాడు ఏమడుగుతాడో ఈ హిరణ్యాక్ష హిరణ్య కశిపుల గురించి మీరు కథలు తెలుసు వాళ్ళు ఏదో పెద్ద లిస్టు వరాలు కోరుకుంటారు ఆ బ్రహ్మగారేమో పాపం చాలా లిబరల్ గా శాంక్షన్ చేసి వెళ్లిపోతాడు ఆయన అవన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకుని జాగ్రత్తగా వాడిని ఎప్పుడు మట్టు పెట్టాలో నిర్ణయించాల్సింది విష్ణుమూర్తి ఆయన అడిగాడు ఈయన తలహాస్త అన్నాడు ఆ తర్వాత తలనొప్పే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి చూడండి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి నాణ్యత గల మేధావులను కనుక సృష్టించగలిగితే ఈ సమస్యలు వస్తాయా హక్కుల గురించి మాట్లాడుతున్న జనాభా కన్నా బాధ్యతలను గమనించేటువంటి తరాన్ని సృష్టించగలిగితే ఇన్ని సమస్యలు ఉండవేమో కుటుంబ సమస్యలు కూడా అన్ని ఉండవేమో ఆలోచించే తీరిక మనకు దొరకటం లేదు study after study confirms that students who have high quality teachers make significant and lasting learning gains do agree or do you think differently ఇప్పటిది కాదు గాని చాలా పాత సామెత బతకలేక బడిపంతులు అని అప్పుడప్పుడు పాత సినిమాలలో చూయించేవాళ్ళు ఏంటి ఏం చేస్తున్నాడు మీవాడు టెన్త్ ఫెయిల్ అయ్యాడు స్కూల్కు పంపించు అంటే ఇక ఏ పనికి పనికి వాడు ఏదో ఒకటి చెప్పడానికి ఏం కనబడుతోందండి అమ్మా ఇక్కడ ఏమైనా గ్లాసు మీరు అక్కడ అక్కడ వాళ్ళకే దాహం ఇస్తుందా ఏమిటి మరీ బోర్ కొడుతోందా పోరు ఏం కనబడుతోందని అడిగా చెప్పండి అమ్మా జంక్షన్ అమ్మాయ్యా ఇంకా నయం అదేదో ఎవరో మెడలో వేసుకున్న గొలుసులు అన్నారు కాదు సరే అది మీకు అర్థమైపోయింది ఫ్లైఓవర్లు కాదమ్మా రైల్వే ట్రాక్స్ అవి అక్కడ రైలు కూడా కనబడుతోంది కదా వదిలిపెట్టేసేయండి చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు మనం రైలు ఎక్కుంటాం మా చిన్నతనంలో సింగిల్ ట్రాక్ ఉండేది అందుకని ఏదో ఒక స్టేషన్ వస్తే ఆపేయడం వచ్చేటువంటి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేదో లేక మనం ప్యాసింజర్ లో కూర్చుంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ మనకన్నా వేగంగా వెళ్లాలి కాబట్టి మనల్ని ఆపేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత మనల్ని పంపించడం జరిగింది ఆ తర్వాత ఏం చేశారు డబుల్ లైన్ డబుల్ లైన్ వల్ల సౌకర్యం ఏమిటి ఇటు వెళ్లేవాడు నిశ్చింతగా వెళ్ళొచ్చు అట్టించి వచ్చేవాడు రావచ్చు వాడి కోసం ఎదురు చూడక్కర్లా కానీ ఇటు ముందు గనక ప్యాసింజర్ గనక వెళ్తే ఇదే డైరెక్షన్ లో వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్కి మాత్రం మళ్లీ ఈ ప్రాబ్లం తప్పటం లేదు చచ్చినట్టు మళ్లీ నువ్వు ఆగాల్సిందే వెనకాల నేను మౌలాలీలో ఆగితే సికింద్రాబాద్ లో బయలుదేరిన ట్రైన్ భువనగిరి దాటా గానీ నాకు వాడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు గట్కేసరికి ఇది మనకు అర్థమవుతున్నటువంటి సమస్య అంటే ఒక్క ట్రాకు ఒక్క రైలు రెండు డైరెక్షన్స్ లో రెండు ట్రైన్ల సంఖ్య ఎక్కువైంది ప్లాట్ఫామ్ల సంఖ్య ఎక్కువ అవ్వాలి స్టేషన్ మాత్రం ఒక్కటే అవన్నీ కలిసి మళ్లీ చివరికి రెండో తప్పితే నాలుగో అవ్వాలనేటువంటి ఒక సూత్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ డిజైన్ వేయటం సాధ్యమైంది రైళ్లు మొట్టమొదట కనుక్కున్నప్పుడే ఇలాంటి స్టేషన్లు ఎందుకు రాలా అవసరం లేదు కాబట్టి necessity is the mother of invention mega floats floating airport floating homes in Japan ఒకసారి చూడండి ఇది పొద్దున ఇది ఫైనలైజ్ చేస్తున్నప్పుడు అనిపించింది మన వాళ్ళు భూమినే కబ్జా చేస్తున్నారు ఇప్పుడు సముద్రం మీద కూడా కన్నయ్యొచ్చు సప్లై పెరిగిపోలా the progress of our nation and of the humanity depends on on సమాధానాలు ఉన్నాయా ఏమైనా డిపెండ్స్ ఆన్ వాట్ అమ్మా డిపెండ్స్ ఆన్ క్రియేటివిటీ పోనీ in the main main theme of the session అదే కాబట్టి ఆ మాట అంటే హార్మ్లెస్ గా ఒక టూ తొప్పుకున్నట్టు అయిపోతుంది పెద్ద రిస్క్ లేదేమ్మా depends on thought okay thought creativity ఇంకా సార్ ఆస్టిరిటీ అభ్యంతరం లేదు There is something very special. You must stand out. మన పిల్లల్ని మంచివాళ్లు చేస్తే చాలు సార్ తెలివితేటలో వన్ పర్సెంట్ తక్కువ ఉందనే బాధపడు విలువలతో కూడిన మంచి తరాన్ని గనక మనం సృష్టించగలిగితే దుర్గా దుర్గాబాయమ్మ గారు సంకల్పించిన ఆశయాన్ని నెరవేర్చుకున్నట్టు లెక్క అసలు మనస్సు ఎలా ఆలోచించాలి పద్ధతి నేర్పిద్దాం వాళ్ళ ఇష్టం వచ్చిన కంక్లూషన్ ఇప్పుడు కత్తిస్తే మెడ కోయొచ్చు పండు కోయొచ్చు కానీ పదురైన కత్తి ఇవ్వాలి దాన్ని ఏం చేస్తామనేది మనం వాళ్ళకు వదిలిపెడదాం వాళ్ళ ఆలోచనలు వదిలిపెడతాం మనం ఆలోచించండి సరే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి సమాధానం ఏమిటంటే your teaching differently teaching more effectively with greater commitment with increased enthusiasm and in a creative way సమాజంలో సమస్య ఇంత పెద్దగా ఉంది సార్ మనం ఒక అదుపులో తీసుకుని బయలుదేరితే ఏమవుతుంది ఏమవ్వదు కదా అందుకని ఇది కూడా వెలిగించొద్దనేటువంటి నిర్లిప్త నిరాశావాదం కన్నా నే చేయగలిగింది నేను చేస్తాను whatever it is five star హోటల్స్లలో మీరు ఆర్డర్ చేస్తే ఇంత చక్కగా అరేంజ్ చేసి డిస్టర్బ్ చేస్తే బొమ్మ చెడుతుందేమో అని చినకుండా వదిలేసి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన వాడికి పెద్ద టిప్ ఇచ్చి వచ్చేటువంటి కల్చర్ మనది ఎవరన్నా తీసుకుంటే ఇంకో ప్లేట్ తెప్పిద్దాం కావాలంటే ఏమున్నాయి అందులో అంటే పండు పండు రంగు పండులో ఉన్న ఆ నేచురల్ బెండు ఇందులో ఉన్న తొనలు అందులో మనిషి కట్ చేసిన తత్వం వాటి ఏర్పాటు ఎవరన్నా తినటానికి ముట్టుకుంటే ఏమంటారు డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే అనుకోరు ఈ బొమ్మ చూపిస్తున్నప్పుడు చూపించాలా వద్దా అని అనిపించింది కానీ సాహసం చేసి చూపించేస్తున్నా ఓ ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఫోన్లు సెల్ ఫోన్లు ఇట్లాంటివి లేనప్పుడు ఓ కన్న కూతురు ఏ కారణం చేతనో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతున్నప్పుడు ఒక ఉత్తరం రాసి వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో కాళ్లకు మొక్కి పిల్లో కింద పెట్టి వెళ్లిపోయాడు రెండో రోజు పెద్దలు లేచి ఏదో ఏదో ఉదాహరణ కస్తూరి అని పేరు కస్తూరి కస్తూరి కస్తూరి అని చెప్పని నాలుగు సార్లు అరిచి చివరికి డైరెక్టర్ గారు ముందు కెమెరాను ఫోకస్ చేసి ఆ పిల్లో కింద లెటరు తొంగి చూస్తున్నట్టు వెంటనే ఆ ఉత్తరం తీసినట్టు చదువుతున్నట్టు చదువుతూ ఉన్నప్పుడు ఆ కస్తూరి బొమ్మ ఆ టెక్స్ట్ అంతా కస్తూరినే చదువుతున్నట్టు ఏమైనా గుర్తొస్తోందా ఈ కాలం సినిమాలు ఉండవులే ఇంకా చెప్తున్నా అలా మనకు కనబడుతుంది పాపం ఆయన ఏదో కళ్ళు పెట్టుకుంటాడు మనం కూడా కళ్ళు దుడుచుకుంటాం ఇవన్నీ ఏవో మామూలుగా జరిగిపోతాయి ఎందుకు చెప్తున్నానంటే you really want to touch someone send them a letter ఈ మధ్య ఈ సెల్ ఫోన్లతో ఏమవుతుందో చెప్పనా నాకెవరో ఫోన్ చేశారనుకోండి నేను ఇప్పుడే బెంగళూరు ప్లాట్ఫామ్ దిగుతున్నాను అంటాను వీడెక్కడ ఉన్నాడు బెంగళూరు ఎక్కడ లో ఎంఎస్ కాలేజీలో ఉండి బెంగళూరు అంటాడేంటి please write a letter to yourself about your teaching touch the heart మీకు మీరే ఒక ఉత్తరం రాసుకోండి అలవాటు తప్పింది సార్ ఇప్పుడంతా సెల్ ఫోన్లే అమ్మా బాగున్నావా పెట్టేస్తున్నాను నాన్న బాగున్నావా ఫోన్ పెట్టేస్తున్నాను ఎప్పుడు వస్తున్నారు మేము పలానప్పుడు వస్తున్నాం ఇంత భుక్త సరిగా మాట్లాడటం అలవాటైపోయిన ఈ నాగరికతకి నిరంతరము రోడ్డు దాటుతున్నప్పుడు కూడా సెల్ ఫోన్లో కబులు చెప్పుకునేటువంటి కొత్త తరం డెవలప్ అవుతూ ఉన్నందుకు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియటం లేదు అది సరే గాని మీరు మాత్రం write a letter to yourself teaching గురించి మీరు వచ్చి సంవత్సరం అయిందో రెండేళ్ళు అయిందో ఐదేళ్ళు అయిందో ఇరవై ఐదేళ్ళు అయిందో నాకు తెలియదు కానీ ఏమనుకుంటున్నారు క్రియేటివిటీ ఇన్ టీచింగ్ గురించి ఏమనుకుంటున్నారు అందులో చిన్న పారాగ్రాఫ్ ఈ సెషన్ గురించి ఏమనుకుంటున్నారు ఓ పెద్ద రెండు పేజీలు ఈ రెండు రోజుల కార్యక్రమం గురించి ఏమనుకుంటున్నారు మనకేం కావాలి ఎక్కడ దొరుకుతుంది ఎలా పొందాలి ఎలా సొంతం చేసుకోవాలి ఎలా దాన్ని తర్వాత తరానికి ఇచ్చి వెళ్ళాలి generate and extend ideas creativity is the opposite of routine ఆ మూస బతుకు నుంచి బయటపడాలి ఆ గ్రూలో నుంచి బయటపడాలి టు స్టార్ట్ విత్ అవసరమే చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఆ అని రాసి లేక ఏబిసిడి అని రాసి రాసిన అక్షరం మీదే దిద్దిస్తారు నూరు సార్లు నూట యాభై సార్లు రెండు వందల సార్లు తుడిపేసి అంటే ఒకసారి ఆఫ్రికా ఒకసారి ఆస్ట్రేలియా వస్తాయి మనకి అదేమిటది అన్నిసార్లు దిద్దిన తర్వాత కూడా అంటే దిద్దించొద్దు అని కాదు నేను చెప్పటం అది తప్పదు ఎన్నిసార్లు కింద పడిన తర్వాత సరిగ్గా కాళ్ల మీద నిల్చుని నడవటం నేర్చుకున్నాం మనం చైర్ కుర్చీ అంటే దానికి ఒక ఆకారం చేతులు లేకుండా వెనకాల రెస్ట్ లేకుండా ఉంటే దాన్ని కుర్చీ అంటామా స్టూల్ అంట కదా ఆకారాన్ని బట్టి పేరు దానికి ఒక ప్రయోజనం ఒక ఉపకారం four legs with arms or without arms సాధారణంగా బ్యాక్ రెస్ట్ ఉంటేనే మనం చైర్ అని చెప్పని అంటాం అనడంతోనే మన మనస్సులో మెదిలేటువంటి ఆకారం ఇది why cannot be like this ఒకసారి జాగ్రత్తగా గమనించండి కుర్చీ కాదా మనిషి కూర్చోలేదా సాధారణంగా పుస్తకాలు గోడవారగా ఉంటే మధ్యలో టేబుల్ టేబుల్ ల్యాంప్ అదంతా పెట్టుకోవడం మనకు కనబడేటువంటి పద్ధతి పుస్తకాలు ఉన్న చోటనే మనిషి కూర్చునేందుకు ఆకారం అక్కడే ఒక లైటు అక్కడే చదువు అక్కడే పెట్టే హాలు మధ్య ప్రదేశం దేనికన్నా వాడుకోవటానికి అనువుగా ఉంటుంది లోకోభిన్న రుచి పుస్తకాలకేనా టీవీ చుట్టానికి ఉపయోగపడదా ఈ ఐడియా లేక కంప్యూటర్ సిస్టమ్ అనుకోండి ఒకరికి ఫుట్బాల్ అంటే పిచ్చి కూర్చునే కుర్చీ కూడా ఆ ఆకారంలోనే చేయించుకున్నాడు కుర్చీ కాదా సోఫాను రెస్టింగ్ ప్లేసు లౌంజ్ మీ ఇష్టం ఏదన్నానండి Why think and teach differently? Why think differently? Why teach differently? నేను కాసేపట్లో నా లెక్చర్ ముగించి డిస్కషన్ కోసం టైం వదిలిపెట్టదలుచుకున్నాను సాధారణంగా టీచర్లు చేసే అలవాటు ఏమిటంటే నా తెలిసినంత చెప్పేశాను క్వశ్చన్స్ బయట కారిడార్లో అని అంటాం మనం భిన్నంగా ఆలోచిస్తూ ఆ ప్రయోగం why not think and teach differently there is virtually no problem you cannot solve please see some good cartoon films to encourage yourself to be more creative అదేమన్నా అర్థమైందా అది ఏమిటో ర్యాట్ ట్రాప్ Tom and Jerry shows అంటే నాకు ఎక్కువ ఇష్టం encourage inquiry based learning change in emphasis from what we know to how we come to know ఎలా తెలుసుకున్నావు భాష ముందు పుట్టిందా భావం ముందు పుట్టిందా పదాల అవసరం ముందు పుట్టిందా పదం పుట్టాక అవసరం గురించి ఆలోచించామా కొత్త పదాలు ఎలా పుడుతున్నాయి ఎక్కువ పదాలు తెలిస్తే ఎక్కువ బాగా ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది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 patterns and meaning not apparent to novices పైపైన చూస్తే అర్థం కాని ఒక విషయం లోతుగా పరిశీలించినప్పుడు అర్థమవుతుంది experts have in depth knowledge of their fields structured so that it is most useful unrelated disjointed information కాదు related coordinated Facts in expert's memory are accessible, transferable, and applicable to a variety of situations. Experts can easily retrieve their knowledge and learn new information in their fields with little effort. Doubt must have a central part to play in education. It is doubt that nourishes the inquiring mind. It is doubt that avoids complaints. It is doubt that encourages the conviction of one's own thoughts. At its heart is creativity. ప్రతిదీ అనుమానపడుతూ కాదు ఆలోచిస్తూ ప్రశ్నిస్తూ నేర్చుకుంటూ మొదట తట్టిన సమాధానమే ఫైనల్ సమాధానం అని కాకుండా కొత్త సొల్యూషన్స్ కోసం కొత్త పరిష్కారాల కోసం అన్వేషిస్తూ Why not we commit ourselves to become more creative, more positive, more contributing, more purposeful, more constructive, more pleasant and more achievement oriented? This is time for action, particularly at the beginning of the academic year. Decide yourself to teach differently. At least one of the three or four papers you are teaching at least one or two chapters of each of the papers that you are handling maybe for the first year second year third year whatever that be you decide so what is your decision now first session అయిపోయింది సెకండ్ సెషన్ టీ బ్రేక్ ఉంటుంది తర్వాత ఎప్పుడు ఉంటుందో అని ఆలోచిస్తున్నామా thank you for promising yourself to be more creative ఏం చేయను మీరు మీ తరఫున నేనే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో చేస్తారో చేయరో అని ఎందుకన్నా మంచిది మీ తరఫున నేను నాకే మాట ఇచ్చేసుకుంటున్నాను దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ గట్టి మేలు తలపెట్టాలంటే క్రియేటివిటీ కావాలండి దేశాన్ని ప్రేమించటం అంటే దోచుకోవటం కాదు సమస్యలకు పరిష్కారాలు సూచించగలిగిన నేర్పరితనం మనం అభివృద్ది పరుచుకుంటూ మనం నేర్పిస్తున్న విద్యార్థులకు నేర్పించవలసిన అవసరం ఉంది so what do you want to remember so what do you want to implement or is it so so good luck అని చెప్తూ హౌ వాజ్ ది లెక్చర్ అని నేను అడగను కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి పాత వాళ్లకి ఇన్ఫర్మేషన్ తెలుసు visit WWW dot archive dot org and search for Poola Baata to read freely five publications in Telugu and two publications in English relating to personality development soft skills etcetera you will also get another small booklet in Telugu written by doctor Iraventi Krishnamurthy garu దేశమును ప్రేమించుమన్నారు పిల్లల కోసం రాయబడిందే అయినా పెద్దవాళ్లు కూడా మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన మంచి విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి ఆ రెండు లైన్లే రాసుకోండి ఇంకేం రాసుకోకర్లా some statistics as on date so many have seen heard downloaded etc etc etc ఇవాళ ఇచ్చిన ఉపన్యాసం కూడా నేను రికార్డ్ చేశాను అది నా అలవాటు ఇది నేను తర్వాత దుర్గా మేడంకు పంపిస్తాను ఇంకెవరన్నా కావాలంటే కాపీ తీసుకోవచ్చు మరి ఏమన్నా ఇన్స్టిట్యూషన్ ఏర్పాట్లు ఏమైనా చేశారో ఏమో నాకు తెలీదు అది మీ ఇష్టం WWW dot archive dot org అనే వెబ్సైట్ కు వెళ్లి if you search for professor V Viswanatham you will get about eight hundred fifty lectures in the past five six years on various topics at various places, including our AMS and including what I have delivered, some 11 or 10 talks to the students two years ago. నేను ఇప్పుడు మీకు చూపించిన power point presentation revised version ఇది కాకుండా ఒక రెండు వందల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ నావి ఇంటర్నెట్ లో ఫ్రీగా ఉన్నాయి WWW dot Scribd dot com లో Viswam dot Vangapalli four five eight one అని సెర్చ్ చేస్తే మీకు ఆ ప్రజెంటేషన్స్ దొరుకుతాయి that is my email ID ఆ ఫోన్ నంబర్లో ఒక నెల రోజుల వరకు నేను అందుబాటులో ఉండను my number is known to Durga madam you can ask her you can contact మీ if you want to got it Feel free and use my PowerPoint presentations in any manner you like.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 Or you can access it. I am leaving it on the system here. Feel free and access it. ప్రకృతిని గమనిస్తేనే మనకెన్నో విషయాలు తెలిసొచ్చాయి ఆలోచిస్తే మరిన్ని విషయాలు తెలిసొచ్చాయి తెలిసిన దాన్ని తిరగదోడితే ఇంకొన్ని లోతైన విషయాలు తెలిసొచ్చాయి ఇది అయ్యుంటుందేమో అనే ఆలోచనను కొనసాగిస్తే ఇంకొన్ని విషయాలను ఊహించగలిగాను వీటన్నింటికీ తొలి మానవుడు వేసుకున్న తొలి ప్రశ్న భయం వల్ల కావచ్చు తెలివి వల్ల కావచ్చు అవగాహన వల్ల కావచ్చు మతం పేరిట కావచ్చు మరో అంశం కావచ్చు మనిషికి తన తెలివిని విస్తరించుకుంటూ పోయాడు ఆలోచన తత్వాన్ని విస్తరించుకుంటూ పోయాడు ప్రశ్నించే తత్వాన్ని విస్తరించుకుంటూ పోయాడు తనకు తెలియనిది ఇతరులకు తెలిసి ఉంటుంది అనే కుతూహలంతో అడిగి తెలుసుకోవటానికి సిద్ధపడ్డాడు తనకు తెలిసింది రాసి పెట్టాడు తరతరాలకు అది అందించడానికి పూనుకున్నాడు ఈ రకమైన సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడే మనస్తత్వం లేకపోతే నాగరికత ఏనాడో స్తంభించి ఉంటుంది ఇన్ని యుద్ధాల తర్వాత ఇన్ని దాష్టీకాల తర్వాత ఇంత రక్తపాతం తర్వాత ఈ రెండు వేల పదమూడవ సంవత్సరంలో కూడా మనల్ని వదలని ఆటవిక ఆలోచనలు పక్కకు పెట్టగలిగితే స్వర్గం ఎక్కడుందో తెలీదు ఇక్కడే సృష్టించుకోవటానికి మనం ప్రయత్నం చేయవచ్చు నిజానికి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం పడే కష్టాలకి బాధలకి ninety five to ninety seven percent తోటి మనుషులే కారణం సాధారణంగా మనం దేవుణ్ణో వాళ్ళనో వీళ్ళనో అంటూ ఉంటాం కానీ ninety five ninety seven percent అసూయ గర్వం కొంచెం ఆలోచిస్తే ఏ రకమైన సంస్కారం కనుక మనం నేర్పించగలిగితే మీరు వెంటనే అనొచ్చు సార్ మేము ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్ షీప్ చెప్తామండి ఇవన్నీ మాకు సంబంధం లేదు సిలబస్లో లేవు లేక మేము నేర్చుకోలేదు మేము చదువుకోలేదు అని చెప్పాం ఆలోచించండి మనం ఎలాంటి పిల్లల్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు పంపిస్తున్నాం వాళ్ళు ఏ ఆలోచనలతో వెళ్తున్నారు లేక ఏ భయాలతో వెళ్తున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది నేను అనుకుంటాను వీటన్నింటికి తెలిసిన తెలియని వాటికి కూడా క్రియేటివిటీనే సమాధానం చెప్పగలగాలి ఓ పక్క అద్భుతంగా పోస్టేజీ స్టాంప్ అంత లేని దేశాలు అభివృద్ది సాధిస్తూ ఉంటే మనం అవినీతిలో అభివృద్ది సాధిస్తున్నాం స్విస్ బ్యాంక్ అకౌంట్స్లలో దాచుకున్న పెరుగుతున్న నల్లధనంలో మనం అభివృద్దిని సాధిస్తున్నాం మామూలుగా మేము చదువుకున్న ఎకనామిక్స్లో సప్లై డిమాండ్ మానిటరీ వాల్యూ ధరలు నాకు అర్థం కావటంలా బహుశా ఇప్పుడు ఎవరైనా పాఠం చెప్తావా అంటే చెప్పను అని చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఐఎమ్ నాట్ గెటింగ్ కన్విన్స్డ్ కూరల ధరలు పెరుగుతూ ఉంటాయి సప్లై డిమాండా లేక గ్రీడినెస్ ఆఫ్ ద పర్సనా సృష్టించిన వాడికి దక్కటం లేదు కొనుక్కునే వాడికి కొనుగోలుదారికి దక్కటం లేదు ఎయిర్ కండిషన్ రూమ్లలో కూర్చుని ఫోన్ చేసి అటు మూడు లారీలు ఇటు రెండు లారీలు ఒకటి ఇటు ఒకటి అటు అన్న వాడికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దక్కుతూ ఉంటే ఈ వ్యవస్థను మనం పెంచి పోషిస్తూ ఉంటే ఆలోచించండి మరి ఆలోచన లేకపోతే నేర్చుకోవటం ప్రయోగశీలత్వం ఎక్కడి నుంచి వస్తుంది సో మీరు ఏమన్నా అడగదలిస్తే అడగండి తెలిస్తే చెప్తాను తెలియకపోతే నిర్మోహమాటంగా తెలియదని చెప్పేస్తాను కాస్తంత అయినా ఆలోచిస్తే బాగుంటుంది కనీసం ఒక్క పేపర్లో ఒక్క చాప్టరు కొత్తగా చెప్తాను not just the way I started last year and all these years I start in new way I start differently I write my notes once again ఆ కాగితాలు శిథిలావస్థకు చేరుకుని తాళపత్ర గ్రంథాల వాళ్లకు ఆర్కేస్ డిపార్ట్మెంట్ వాళ్లకు పంపించే స్థితిలో ఉన్నదే మళ్లీ మరొకసారి తిరగేసి నెమ్మదిగా అసలు మీకు రహస్యం చెప్పనా కూర్చుని ఎదురుగుండా నోట్స్ పెట్టుకుంటే పాఠం బాగా రాదండి అది బుర్రలో కనుక జీర్ణించుకుని పక్కకు జరిపి ఎస్ కమాన్ అని కనుక ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే you will be developing your creativity తెలిసిందెంతో తెలియందెంతో తెలిసొస్తుంది దానివల్ల తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది పెరిగిన ఆ తపన కృషిని ప్రోత్సహిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్జెంటుగా మళ్ళీ ఇప్పుడు రోజుకు పది గంటలు చదవక్కర్లేదు గంట రెండు గంటల ప్రిపరేషన్ చాలు మీకు రేపటి పాఠం చెప్పడానికి కానీ కొత్త పుంతలు తొక్కండి కొత్తగా ఆలోచించండి కొత్త తరాన్ని సృష్టిస్తాం ఇది మా తరమా అని అనుకున్న వాళ్ళకి ఇది మనందరికీ తరమే అని చెప్పని చెప్తాం సెలవు థ్యాంక్ యూ ఆడియో లేదు కదమ్మా దీనికి లేదు కదా ఆ తర్వాత మీకు కావాల్సిన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ని ఎన్ని రకాలుగా పాడవచ్చు ఒక చిన్న ప్రయోగం జరిగింది అది నేను తీసుకొచ్చాను అది తర్వాత మీరు తీసుకుని ఎంజాయ్ చేయండి బాగుంటుంది మళ్ళీ మీకు how are you? How are you? It's a long time. long time. Thank you very much for your beautiful and motivated creative lecture, sir. Thank you. Thank you very much.